రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే భగవద్గీత పుట్టినరోజు భగవద్గీత అంటే హిందువులందరికీ ఇష్టమే ప్రాక్ పశ్చిమ దేశాల్లో ఉన్న మేధావులు ఎందరెందరో ఈ భగవద్గీత నుండి ప్రేరణ పొందారు కొందరికి భగవద్గీతలో ఉన్న ఏడు వందల శ్లోకాలు ఇష్టమైతే మరికొందరికి ఏదో ఒక అధ్యాయం చాలా ముఖ్యమైనదని విశిష్టమైనదని అనిపిస్తూ ఉంటుంది మరికొందరు వారికి బాగా నచ్చినటువంటి ఒక భగవద్గీత శ్లోకాన్ని ఎత్తి చూపించి భగవద్గీత యొక్క సారమంతా ఆ శ్లోకంలో ఉంది అని చెబుతూ ఉంటారు భగవద్గీతను గీతోపనిషత్తు అని కూడా అంటారు ఈ భగవద్గీత యథాతథంగా మనం అర్థం చేసుకోవాలి అంటే లేదా స్వయంగా అర్థం చేసుకోవాలి అంటే సంస్కృత భాషా పరిజ్ఞానం కొద్దిగానైనా అవసరం అవుతుంది ఈ భగవద్గీత గురించి నేను తెలుసుకున్న విషయాలను ఇవాళ మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖాన్ని సమకూర్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు శాశ్వతమైన ఆనందమయ స్థితిని పొందడాన్ని శ్రేయస్సు అంటారు ఒక కాలానికి ఒక ప్రాంతానికి చెందినటువంటి ఒక మనిషి యొక్క అభ్యుదయాన్ని శ్రేయస్సును కోరుకుంటూ తగినటువంటి మార్గాలను బోధించేవాడు గురువు సర్వదేశాలకు సర్వకాలాలకు సర్వజాతులకు వర్తించే విధంగా జగత్తులో ఉన్నటువంటి ప్రతి మానవుడిని ఉద్దేశించి అభ్యుదయ మార్గాన్ని నిశ్రేయస మార్గాన్ని మహోదాత్తమైన పద్ధతిలో భగవద్గీత రూపంలో ఉపదేశించటం వలన శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు మార్గశిరశుద్ధ ఏకాదశి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించిన రోజు అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని సకల మానవాళికి ఈ భగవద్గీతను బోధించాడు ప్రపంచంలో అత్యధికమైన ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగిపోతూ ఉన్న రోజుల్లో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశంతో జాగృతమైంది అని ఉపనిషత్ గ్రంథాలకు పీఠికలు రాసిన అనేక మంది జ్ఞానులు చెబుతూ ఉంటారు అధ్యాత్మము అంటే ప్రాణుల యొక్క స్వభావం ప్రాణుల యొక్క వాస్తవ స్వరూపం దీన్ని గురించి తెలుసుకునే విద్యనే ఆధ్యాత్మిక విద్య అంటారు దీన్ని గురించి ఇంకా సరళంగా చెప్పాలి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి వెళుతున్నాము అసలు ఎక్కడికి వెళ్ళాలి ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనం ఏం చేయాలి ఇలాంటి విషయాల గురించి సంక్షిప్తంగా చెప్పే శాస్త్రాన్ని గీతాశాస్త్రము అంటారు చాలా రకాలైనటువంటి మత గ్రంథాల్లాగా ప్రత్యేకంగాను విడిగాను రాయబడిన గ్రంథం కాదు ఈ భగవద్గీత మహాభారతం అనబడే ఇతిహాసంలో భీష్మ పర్వంలో ఇరవై ఐదవ అధ్యాయం నుండి నలభై రెండో అధ్యాయం వరకు ఏడు వందల శ్లోకాలతో పద్దెనిమిది అధ్యాయాలుగా విభజితమై ఉంటుంది ఈ భగవద్గీత లక్ష శ్లోకాల మహాభారతంలో కేవలం ఏడు వందల శ్లోకాలు మాత్రమే తీసుకుని చెప్పబడిందే ఈ భగవద్గీత జీవితంలో పాస్ అయిపోవడానికి కేవలం ఏడు వందల శ్లోకాలు చాలు అన్నట్లుగా లక్ష శ్లోకాల మహాభారతంలో నుంచి బయటికి తీసుకురాబడింది ఈ భగవద్గీత మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడి విషాదం వల్ల శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించవలసి వస్తుంది యుద్ధంలో తన వాళ్ళందరూ మరణిస్తారు అన్నది అర్జునుడి యొక్క చింతకు మొదటి కారణం తన వారినందరినీ తానే చంపడం అధర్మం అనేది అర్జునుడి యొక్క చింతకి రెండవ కారణం ఈ రెండు విషాద కారణాలని తొలగించి అర్జునుని యొక్క స్వాభావిక ప్రవృత్తిని పునరుద్ధరించడానికి శ్రీకృష్ణుడు చేసిన ప్రయత్నమే ఈ భగవద్గీత సాధారణంగా లోకంలో ఏదైనా ఒక పుస్తకం రాయబడితే ఆ రాసిన పుస్తకానికి అదే సంవత్సరంలో కాలం చెల్లడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ ఐదు వేల నూట యాభై రెండు సంవత్సరాల క్రితం ఉపదేశించబడి నిత్యము ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట మారుమ్రోగుతూ ఉంటుంది ఈ భగవద్గీత బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో కావచ్చు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో కావచ్చు మోటివేషనల్ స్పీచ్ల్లో కావచ్చు మోరల్ వాల్యూస్ చర్చల్లో కావచ్చు ఏదో ఒక సందర్భంలో ఈ భగవద్గీత గురించి మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటాం అమెరికన్ సెనెట్లో భగవద్గీత మీద ప్రమాణం చేసి కాంగ్రెస్ సభ్యురాలిగా తులసి హబ్బర్డ్ పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు భారతదేశం అంతా గర్వపడుతూ చప్పట్లు చరిచింది అదేవిధంగా బ్రిటన్లో రిషి సునాక్ భగవద్గీత మీద ప్రమాణం చేసి దేశ పదవీ బాధ్యతలను స్వీకరించడం గమనించినప్పుడు భారతదేశం అంతా గర్వపడింది ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉన్నప్పుడు భగవద్గీత యొక్క శక్తిని ప్రపంచానికి చాటవలసిన అవసరం ఉంది అని అనిపిస్తూ ఉంటుంది భగవద్గీతా కించిదధీతా గంగాజలలవ కణికాపీత సకృదపియేన సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అనే శ్లోకం మనం వినే ఉంటాం భగవద్గీత గురించి ఏ కొంచెం అధ్యయనం చేసినా సరే వాడి గురించి యముడు చర్చించడు అని శంకరాచార్య అన్నారు జ్ఞానం గురించి లోతైన అవగాహన నాకు భగవద్గీత చదవడం వల్లే ఏర్పడింది అన్నాడు ఒకసారి మ్యాక్స్ ముల్లర్ శాశ్వతమైన ప్రమాణాలు కల ఉపదేశానికి సంక్షిప్తమైన రూపమే ఈ భగవద్గీత ఈ భగవద్గీత భారతీయులకే కాదు మానవ లోకానికంతటికీ సుస్థిరమైన ఉత్తమమైన ప్రయోజనాలను అందిస్తుంది అని ఆల్డస్ హక్సలీ ఒకసారి ఉటంకించాడు ప్రతిఫలాపేక్ష విడిచి కర్మలను ఆచరించడం అనే ఒక అద్భుతమైన సూచనను ఇచ్చి మానవులలో గల బలహీనతలను రూపుమాపి ఉత్తమమైన మానవ సమాజాన్ని నిర్మించగలిగే బలాన్నివ్వడమే ఈ భగవద్గీత యొక్క గొప్పదనం అని ఒకసారి స్వామి వివేకానంద చెప్పారు ఈ విధంగా మహానుభావుల అనుభవాల్లో భగవద్గీత గురించి వింటూ ఉంటే ఈ భగవద్గీత లౌకిక ప్రయోజనాలను పారమార్థిక ప్రయోజనాలను రెండింటినీ ఇస్తుంది అనే నమ్మకం కలుగుతూ ఉంటుంది కాబట్టి భగవద్గీత మీద ప్రమాణం చేస్తే అంతా నిజమే చెప్పాలి అన్నంత పవిత్రతను ఆ భగవద్గీత గ్రంథానికి ఆపాదించడం కూడా జరిగింది సాధారణంగా యుద్ధరంగంలో నిలబడే రెండు పక్షాలు ఒకరికొకరు శత్రువులు అదే కదా యుద్ధధర్మం అంటే ఆ యుద్ధంలో నిలబడి వీళ్ళందరూ నా వాళ్ళు అనే మమకారాన్ని వీళ్ళందరినీ నేను చంపవలసి వస్తోంది అనే అహంకారాన్ని అర్జునుడు తాత్కాలిక మోహావేశంలో ప్రదర్శిస్తాడు ఆ తాత్కాలిక మోహావేశాన్ని గమనించి డ్యూటీ కరెక్ట్గా చెయ్యాలి అంటే అహంకార మమకారాల్ని వదిలిపెట్టాలి అంటూ డ్యూటీలో ఉన్న బ్యూటీ గురించి చెప్పిందే భగవద్గీత పైగా జరుగుతున్న యుద్ధం వ్యక్తుల మధ్య కాదని ధర్మానికి అధర్మానికి మధ్య అని యుద్ధంలో చనిపోయేది శరీరమే కానీ ఆత్మ కాదని భగవద్గీత ద్వారా ఉపదేశించాడు శ్రీకృష్ణుడు మనుషుల యొక్క కర్తవ్యాన్ని గుర్తుచేసి జ్ఞానబోధతో పరమాత్మను చేరే మార్గాన్ని చూపించడమే భగవద్గీత యొక్క వైశిష్ట్యం ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయడం ఫలితాన్ని పరమాత్మ వంతుగా భావించడం అదే మనిషి యొక్క కర్తవ్యం అని భగవద్గీత నొక్కి వక్కాణిస్తోంది భగవద్గీత ఇంకా ఏం చెబుతుంది అని మనం పరిశీలిస్తే మనకి కొన్ని విషయాలు అవగతమవుతాయి భగవద్గీత ధర్మాధర్మాల గురించి చెబుతుంది మనిషి యొక్క కర్తవ్యం గురించి చెబుతుంది నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు కోరికలను అదుపులో పెట్టుకోవడం అని చెబుతుంది ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది సుఖము శాంతి త్యాగము యోగము వీటి గురించి చెబుతుంది జీవితంలో ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో కూడా చెబుతుంది ఈ భగవద్గీత పాపపుణ్యాల వివరణ ఇస్తుంది అంతేకాకుండా ఆత్మతత్వ నిరూపణ చేస్తుంది స్వకల్యాణం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం జీవించండి అని చెబుతుంది జ్ఞానము ఆధ్యాత్మికత పరమాత్మ స్వరూపము వీటన్నిటి గురించి వివరంగా చెబుతుంది ఎవడు పండితుడో చెబుతుంది ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు చెబుతుంది ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం గురించి చెబుతుంది మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి గురించి చెబుతుంది అంతేకాకుండా పరమాత్ముడికి ఎవరు ఇష్టుడో కూడా చెబుతుంది పరమాత్మను చేరే మార్గాన్ని చూపిస్తుంది భక్తి జ్ఞాన కర్మ మార్గాల ద్వారా మనిషి యొక్క వేలు పట్టుకుని నడిపించి మనిషిని దైవాన్ని చేస్తుంది ఇతర ప్రాణికోటిని ప్రేమించమని చెబుతుంది అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రించుకోమని చెబుతుంది రాగద్వేషాలను నియంత్రించుకోవడం ఎలాగో చెబుతుంది ఆరంభంలో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం మొదలు పెడుతూనే అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూన్శ్చ నానుశోచంతి పండితాహ అని చెబుతాడు అశోచ్యాన్ అన్వశోచస్త్వం అంటే దుఃఖింప తగని వారి గురించి నీవు దుఃఖిస్తున్నావు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెబుతాడు నిజానికి నిజ జీవితంలో మనం చేస్తున్నది కూడా ఇదే ఏది అవసరమో దాన్ని వదిలేసి ఏది అనవసరమో దాన్ని గురించి ఎక్కువ ఆలోచించి బాధపడుతూ ఉంటాం దేని గురించి ఎంత ఆలోచించాలో ఎవరి గురించి ఎంత ఆలోచించాలో తెలుసుకోవడమే వివేకం విలువైనటువంటి కాలాన్నంతా టీవీ సీరియల్స్ చూడడంలో వృధా చేసుకుంటున్నటువంటి జనాలకు భగవద్గీత యొక్క ప్రయోజనం చెప్పవలసిన అవసరం ఎంతో ఉంది క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అంటే నీలో ఏర్పడిన మనోదౌర్బల్యాన్ని విడనాడి యుద్ధానికి సంసిద్ధుడవై లేచి నిలబడు అంటూ జాగృతపరచి జీవనగమ్యానికి చేర్చే స్ఫూర్తినిస్తుంది ఈ భగవద్గీత భగవంతుడు ఎవరికీ వారి యొక్క కోరికని బట్టి మాత్రం ఇవ్వడు భగవంతుడు కేవలం అర్హతని బట్టి మాత్రమే ఇస్తాడు జ్ఞానులు కూడా అంతే వ్యక్తి యొక్క ఆసక్తిని బట్టి అర్హతని బట్టి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అంటే దైన్యంతో ఆలోచనాశక్తిని కోల్పోయాను శిష్యుడిగా అర్థిస్తున్నాను సరైన మార్గం చూపించు అని అర్జునుడు శరణు వేడిన తరువాతే శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించడం మొదలు పెడతాడు సాధారణంగా ఆసక్తి లేనివాడికి ఏ విషయమూ పట్టుబడదు కాబట్టి ఆసక్తి లేనివాడికి భగవద్గీత ఉపదేశించవద్దు అని చెప్పాడు కృష్ణుడు ఆ సందర్భంలోనే ఇదంతేనా నా నాభక్తాయ కదాచన నచ శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి శ్లోకం భగవద్గీతలో చెప్పబడింది ఇదంతేనా తపస్కాయ అంటే ఆసక్తి లేనివానికి ఈ భగవద్గీత బోధించవద్దు అని చెప్పబడింది సాధారణంగా భగవద్గీతే కాదు ఏ సబ్జెక్ట్ అయినా అంతే ఆసక్తి లేనివానికి ఆ విషయాన్ని బోధించరాదు ఈ రోజుల్లో కాలేజీలలో లెక్చరర్సు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి దాన్ని రివిజన్ అంటూ ఉంటారు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చేసింది ఇదే అంటే అర్జునుడు ఆచరించవలసిన కర్తవ్యాన్ని కాపాడుకోవలసిన క్షత్రియ ధర్మాన్ని పలుమార్లు పలు విధాలుగా అర్జునుడికి బోధించాడు ఏవముక్వా హృషీకేశం గుడాకేశ పరంతప నయోత్స్యే ఇది గోవిందం ఉక్వా తూష్ణీం బభూవ అంటే నేను యుద్ధం చేయను అని అన్న అర్జునుడి కాస్త గీతోపదేశం తర్వాత అర్జునుని యొక్క అజ్ఞానజనితమైన సందేహాలన్నీ తొలగిపోయి కరిష్యే వచనం తవ అంటే నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు అర్జునుడు మనలో గల ఆత్మగ్రంథం తెరుచుకోనంత వరకు బాహ్య గ్రంథాలన్నీ నిరుపయోగాలే మన ఆటంకాలన్నీ తొలగిపోయి మన ఆత్మను మనం దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది ఈ భగవద్గీత సాధారణంగా ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు అంటే పిల్లల యొక్క ప్రవర్తన అదుపులో ఉంటూ ఉంటుంది సమాజంలో పోలీసు వ్యవస్థ ఉంది అంటే జనాల యొక్క ప్రవర్తన అదుపులో ఉంటుంది అదేవిధంగా ఈ జన్మలో చేసుకునే కర్మల్ని బట్టి మరుజన్మ ఆధారపడి ఉంటుంది అని తెలుసుకుంటే ఈ జన్మంతా ఆ వ్యక్తి యొక్క అదుపులో ఉంటుంది పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంది గీత ఈ జన్మలో చేసుకునే కర్మలను బట్టి మరుజన్మ ఆధారపడి ఉంటుందని తెలుసుకుంటే ఈ జన్మంతా ఆ వ్యక్తి యొక్క అదుపులో ఉంటుంది అదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తూ పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంది భగవద్గీత శరీరం యదవాప్నోతి గృహీ గృహీత్వైతాను సంయాతి వాయుర్గంధా నివాసయాత్ అనే శ్లోకం ఈ విషయాన్నే చెబుతుంది మనం చేసే పనులు ఎవరూ చూడడం లేదు అనుకుంటే అది ఒక పెద్ద పొరపాటు సర్వతోక్ష శిరోముఖం సర్వత శృతిమల్లోకే నువ్వు చేస్తున్నది ఆ పరమాత్మ చూస్తున్నాడు నువ్వు మాట్లాడేది ఆ పరమాత్మ వింటున్నాడు భగవంతుడు అన్నీ గమనిస్తూ ఉన్నాడు అనే విషయం బాల్యంలోనే గనక అర్థమైతే ఆ వ్యక్తి తన జీవితాన్ని పారదర్శకంగానూ అర్థవంతంగానూ ఆదర్శవంతంగానూ గడిపేయగలడు భౌతికంగా ఈ భగవద్గీతను బోధించినవాడు శ్రీకృష్ణుడే అని మనం అనుకుంటూ ఉన్నప్పటికీ ఈ భగవద్గీతలో ఎక్కడా కూడా కృష్ణ ఉవాచ అని మాత్రం కనిపించదు భగవాన్ ఉవాచ అని మాత్రమే కనిపిస్తుంది అంటే అర్థమేమిటి ఈ భగవద్గీతలో చెప్పబడిన భగవానుడు ఎవరు ఈ భగవానుడికి ఎవరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు జగత్తులో ఎవరు ఏ పేరైనా ఈ భగవంతుడికి పెట్టుకోవచ్చు ఈ విధంగా జగత్తులో మానవుడిని చెప్పబడే ప్రతి ఒక్కరినీ ఉపదేశించి చేసినటువంటి ఒక గొప్ప ఉపదేశం కాబట్టే ఈ భగవద్గీత దేశ కాల జాత్యాదులకు అతీతంగా విరాజిల్లుతోంది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి ఫలితం మీద దృష్టి పెట్టకుండా త్రికరణ శుద్ధిగా కర్మను ఆచరించండి అని చెప్పే ఈ భగవద్గీత గ్రంథాన్ని ఒక హిందూ మతానికే ఎలా పరిమితం చేయగలం భోగలాలసత్వానికి దురాశలకి నీతిబాహ్యమైన భావవేశాలకి లోనవ్వకుండా నీ కర్తవ్యాన్ని నీవు త్రికరణ శుద్ధిగా ఆచరించాలి అని చెప్పే భగవద్గీత నాకు తల్లి లాంటిది స్వాతంత్ర సముపార్జనా దీక్షలో ఉన్న నాకు ఈ భగవద్గీత అమేయమైన శక్తినిచ్చింది అని మహాత్మాగాంధీ ఒకసారి చెప్పారు ఏదో ఒక రకంగా న్యాయమార్గం కాకపోయినా పర్వాలేదు ఏదో ఒక రకంగా ధనం సంపాదించి భోగమయమైన జీవితాన్ని గడపాలి అనే మానవ సమాజ ప్రవృత్తిని ఈ భగవద్గీత ఖండిస్తుంది ఏదో ఒక రకంగా భోగమయమైన జీవితాన్ని గడపాలి అనే మానవ సమాజ ప్రవృత్తిని ఈ భగవద్గీత వ్యతిరేకిస్తుంది ఉత్తమమైన లక్ష్య సాధన కోసం ఏ క్షణంలోనైనా ఎలాంటి త్యాగమైనా చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అని భగవద్గీత బోధిస్తుంది కానీ ఈనాటి సమాజం ఎలా ఉంది అని ఒకసారి పరిశీలిస్తే వారికున్న తెలివితేటల్ని వారికున్న కాలాన్ని డబ్బుగా మార్చుకోవటంలోనూ వీకెండ్స్ పేరుతో వారు సంపాదించినటువంటి డబ్బును ఖర్చు పెట్టి ఆనందాన్ని కొనుక్కోవడంలోనూ ఎంతో బిజీగా ఉంటూ ఇదే జీవితం అనుకుంటూ పరుగులు పెడుతూ ఉన్నటువంటి ఈ ప్రపంచానికి భారతీయత అనేది కనిపించకుండా గ్లోబలైజేషన్ అనే ముసుగు కప్పేసినటువంటి అధిక శాతం యువతరానికి భగవద్గీత ఉత్తమమైన శాశ్వతమైన మార్గాన్ని సూచిస్తుంది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు హిందూ ధర్మ సాహిత్యం అనంతమైనది అంటే వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు సిద్ధాంతాలు ఇలా ఎన్నో ఉన్నాయి వీటిలో దేన్ని అనుసరించాలి అని సామాన్యుడికి ఎప్పుడూ ఒక ప్రశ్న మనసులో ఉదయిస్తూ ఉంటుంది వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు సిద్ధాంతాలు వీటన్నింటిలో దేన్ని అనుసరించాలి అని సామాన్యుడు అడిగే ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం చెప్పవచ్చు వీటన్నిటి యొక్క సారము సర్వశాస్త్రమయీ గీత అని పేరుగాంచిన భగవద్గీతలో ఉంది అంతేకాకుండా సాక్షాత్తు భగవానుడైన శ్రీకృష్ణుడే చెప్పింది ఈ గీత కాబట్టి ఈ భగవద్గీత ఒక్కటి చాలు అని సమాధానం చెప్పచ్చు నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే అంటే జ్ఞానంతో సమానమైనది జ్ఞానంలాగా పవిత్రమైనది ఈ ప్రపంచంలో మరొకటి లేదు కాబట్టి జ్ఞానివి కమ్ము అంటూ అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని భగవద్గీత బోధించబడింది ప్రపంచ మానవాళిని జ్ఞానులు కావాలి అని కాంక్షించింది ఈ భగవద్గీత అంతేకాకుండా భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి విదేశీయులకు మన దేశంలో ఉన్న ధన కనక వస్తు వాహనాల మీద కన్నుపడిన సమయంలో జర్మనీ దేశస్థులు మాత్రం మా దృష్టి భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞాన సంపద మీద పడింది అన్నారు వేదాల గురించి భగవద్గీత గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించిన ఎడ్విన్ ఆర్నాల్డ్ మ్యాక్స్ ముల్లర్ హైమర్ వీరందరూ జర్మనీ దేశానికి సంబంధించినవారు మహాత్మా గాంధీకి ఈ భగవద్గీత మీద ఎక్కువ ఇష్టం ఏర్పడడానికి గల కారణం ఎడ్విన్ ఆర్నాల్డ్ రాసిన the song of the celestial అనే భగవద్గీత అనువాద గ్రంథం అంటే ద సాంగ్ ఆఫ్ సెలెస్టల్ అనే భగవద్గీత అనువాద గ్రంథం చదివిన తర్వాత మహాత్మా గాంధీకి భగవద్గీత మీద విశేషమైన ప్రీతి ఏర్పడింది ఏ విద్య చదువుకున్న తర్వాత ఇంకా చదవడానికి ఇంకా మిగిలి ఉంటుందో అదే విజ్ఞాన శాస్త్రం కానీ ఏం తెలుసుకున్న తర్వాత ఇంక తెలుసుకోవడానికి ఏమీ మిగిలి ఉండదో అదే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఎంత చదువుకున్నా ఇంకా చదవడానికి మిగిలి ఉంటుందో అదే విజ్ఞానం కానీ ఏది తెలుసుకున్న తర్వాత మరొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదో అదే ఆధ్యాత్మిక జ్ఞానం విజ్ఞాన శాస్త్రానికి ఆధ్యాత్మిక జ్ఞానానికి మధ్య భేదం అదే ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా మిగతా లౌకిక జ్ఞానాలన్నీ ఎప్పుడూ స్వార్థాన్నే ప్రేరేపిస్తాయి భారతదేశం ఈ స్వార్థంలో కొట్టుకుపోవడానికి గల కారణం ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో ఆధ్యాత్మిక జ్ఞానబోధన లేకపోవడమే కారణం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అవసరాన్ని గుర్తించడం వల్ల అమెరికా దేశంలో న్యూజెర్సీ రాష్ట్రంలో ఉన్న శాటన్ హాల్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీలో చేరే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా భగవద్గీత చదవాలి అనే నిబంధన పెడుతూ ఆ కోర్సుకు ద జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే పేరు పెట్టారు భగవద్గీత పుట్టిన మన భారతదేశంలో మాత్రం సెక్యులర్ అనే పేరుతో ఈ భగవద్గీతను దగ్గరికి రానివ్వకపోవడం ఎంతో దురదృష్టకరమైన విషయం విచారకరమైన విషయం ఎప్పుడైనా పక్కింట్లో భగవద్గీత వినిపిస్తోంది అంటే అక్కడ ఎవరో టపా కట్టేస్తుంటారు అని మనం భావిస్తూ ఉంటాం కానీ ఆ స్థితి నుంచి మనం బయటపడాలి ఎక్కడైనా భగవద్గీత వినిపిస్తోంది అంటే సాధారణంగా ఎవరో ఒకరు మరణించి ఉంటారు అనే ఆలోచనలోనే ఉంటాం సాధారణంగా కానీ భగవద్గీత వినగానే తెల్లారింది మనం లేచి మన పనులు సక్రమంగాను పద్ధతిగాను చేసుకోవడానికి రెడీ అవ్వాలి అనే స్థితికి సంకేతంగా ఒక ఉద్యమ స్థాయిలో ఈ భగవద్గీత ప్రచారం జరగవలసి ఉంది వయోభేదం లేకుండా భగవద్గీత గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది మనం చేయవలసిన పనిని సక్రమంగా చేయడానికి భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుంది వీరందరూ నా వాళ్ళు అనే మమకారాన్ని వీరందరినీ నేను చంపవలసి వస్తోంది అనే అహంకారాన్ని అర్జునుడు ప్రదర్శిస్తాడు ఆ సమయంలో అర్జునుని యొక్క మనసులో తాత్కాలికమైన మోహావేశం ఉంది అర్జునుడి యొక్క మానసిక పరిస్థితిని గమనించి డ్యూటీ కరెక్ట్గా చెయ్యాలి అంటే అహంకార మమకారాల్ని వదిలిపెట్టాలి అంటూ డ్యూటీలో ఉన్న బ్యూటీ గురించి శ్రీకృష్ణుడు చెప్పిందే ఈ భగవద్గీత కాబట్టి ఈ భగవద్గీతలో చెప్పబడిన విషయాన్ని ఆచరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అని స్వానుభవంగా తెలుసుకోవాలి ఎప్పుడైనా స్వానుభవం ద్వారా తెలుసుకున్నదే ఎంతో ప్రయోజనకారి అవుతుంది కాబట్టి ఈ భగవద్గీతను గీతా జయంతి రోజు తప్పక చదవండి ఆచరించండి దానివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి అని స్వానుభవంగా తర్వాత తెలుసుకుంటారు భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం మానవులకి ఆశాదీపం సాధకులకి కల్పవృక్షం కాబట్టి గీత నేర్చుకుందాం రాత మార్చుకుందాం